కీర్తన సంఖ్య నూట ముప్పై ఏడు పట్టిపిసుగని పిసుగనిక పని లేదు గుట్టు తెలిసితే గులగులలు ఆలకించితే అంతా హేయమే సోలిభోగములు సుజ్ఞానికి మేలు తెలుసుకొని మెచ్చెదమంటే నాలిక గడచితే నరకములు ఎంచి చూచితే నింతా నెరవే పొంచి ప్రపంచము పుణ్యునికి దించగ తిరిగే తిమ్మటలన్నియు అంచల వెర్రుల అలమటలు పట్టినదెల్లా బ్రహ్మానందమే గట్టిగ శరణాగతునికి ఇట్టె శ్రీ వెంకటేశు కరుణనిక పుట్టినప్పుడే భోగ్యములు